మళ్ళీ మంత్రంలోకి వచ్చేది యశ్వోత్రియ ఆగురుజీన అకామహత ఇంతటి ఆనందము ఈ అజాన దేవతలకు ఉండే ఆనందము అంటే అమెరికన్ సిటిజన్కి ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం ఇండియాలో వారికి కూడా ఉంటుంది అందరికీ కాదు కొద్దిమంది వాడు ఎలాంటి వాళ్ళు ఉండాలి శ్రోతృలు అంటే చక్కగా వేదములను శాస్త్రములను చదువుకున్న వాడు అయి ఉంటాడు బుద్ధిమంతుడు అయి ఉంటాడు అంటే బుద్ధిమంతులు కాకపోతే ఏమవుతుంది అమెరికా వెళ్ళకపోయే మనం భాగ్యం కాకపోతుందని ఏడుస్తూ కూర్చుంటాడు బుద్ధిమంతుడైతే కూర్చుని అని విశ్రాంతిలో ఉండగలుగుతాడు అంచేతన శ్రోత్రియుడు తర్వాత అమృజీన పాపకర్మలు చేసిన వాడు అనుకోడు వాడు ఏదో అసత్యం పడటం పెద్ద నష్టం పుచ్చుకోవడం అలాంటి నష్టం పుచ్చుకున్న వాడికి ఆనందం ఉండదు దాంట్లో వచ్చిన వాళ్ళు ఇంటించుకుంటూ బతుకుతో భయపడుతూ బతుకుతాడు వాడికి కుటుంబంలో శాంతి ఉండదు ఆ లంచం డబ్బు అడగదు ఓ హజం నహి హోదా అది అడగదు అది రోగాలు తెచ్చుకుని హాస్పిటల్కి ఈ లంచం పుచ్చుకున్నదంతా హాస్పిటల్ నాకు ఒక ఆయన లంచం పుచ్చుకునే ఆయన జరిగాడు ఆ రోజుల్లో ఆయన లంచం పుచ్చుకున్నదంతా కర్ణాటకలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాడు టికెట్ నేనన్నా నీకు బాగా అయిందా నువ్వు సంపాదించిన మంచం అంతా నీ కొడుకు ఇంజనీరింగ్ సీట్ మీద పిలిచిపెట్టుకుపోయింది ఇంకెప్పుడు లంచం పుచ్చుకోకు జీవితంలో అని సలహా చెప్పాను తర్వాత ఆయన ఏం చేశాడో నేను వెరిఫై చేయలేదు ఆయన వాపోతే నేను అలా పెట్టాను ఈ లంచాలు అలా ఉంటాయి ఇది కాబట్టి అలాంటి పాపం చేసిన వాడు అన్నీ ఉండకూడదు తర్వాత కోరికలు ఉన్నవాడు కోరికలు పెట్టుకుని అమెరికా అయితే బాగుండు అమెరికా అయితే బాగుండు కోరుకున్నాడు అనుకోండి వాడికి మళ్ళీ ఆనందం ఉండదు వాడికి ఏ కోరికలు నా కాలు ఉంటే బాగుండని కోరుకున్నాడు అనుకోండి ఆనందం ఏ కోరికలు లేకుండా డిజైన్లెస్ గా ఉండిపోతే ఆయాన దేవతలకు ఎంత ఆనందం ఉంటుందో వీడికంత ఆనందం మనిషికి భాష్యము ఎస్ శ్రోత్రియ అధీత వేద వేదం చదువుకున్నవాడు వేదం అంటే శాస్త్రం వాళ్ళు అవరుజీన లేని వాడు గురుజీనం పాపం తద్రహిత అంటే పాపం అనేది వాడి జీవితంలో అలా ఎందుకని యథోక్తకాలి శాస్త్రం ఏ విధంగా ఉపదేశించిందో ఆ విధంగా వాళ్ళు మనిషిని దొరుకుతారు గవర్నమెంట్ ఏ పని చేయాలంటే అది చేస్తారు ఉద్యోగంలో పంచం అనేది తీసుకోవాలి అకామహత వేదకృష్ణ వీడికి కామన్ అనేది లేదు అంటే లభించిన దానితో సంతోషమే చెప్పాలి లభించని దాని గురించి తృష్ణ లేదు చూడండి ఆజానదేవాభ్య అన్వాత్ యావంతో విషయా చూడండి వీడికి కోరిక లేదు దేని మీద కోరిక లేదు ఆజాన దేవత ఉన్నారు కదా వాళ్ళకంటే తక్కువ ఎన్ని భోగాలు ఉన్నాయో వాళ్ళకంటే తక్కువ భోగాలు అంటే ఎవరి భోగాలు కర్మదేవతల యొక్క భోగాలు గంధర్వ దేవతల యొక్క గంధర్వ గంధర్వుల యొక్క భోగాలు పితృదేవతల యొక్క భోగాలు మనుష్యుల యొక్క భోగాలు ఈ భోగములు వేటి ఎందు కూడా వీడికి కోరిక లేదు అడిగే ప్రశ్న వాడికి ఆ ధ్యాన దేవతలకు ఉండేటువంటి ఆనందం సమానంగా ఉంటుంది ఇది ఇది ఈ దేవతల యొక్క లెవెల్స్ ని చెప్పడం కోసం చెప్పట్లేదు అకామహతుడికి అంత ఆనందం ఉంటుందని చెప్పడం కోసం చెప్తున్నారు దాని వివక్ష అది అది ఇంటెంట్ అది తస్య ఏం భూత ఇటువంటి వాడు అయ్యి ఎటువంటి వాడంటే స్వస్త్రియ అవృజిన అకామహత అకామహత అన్నారు తప్ప అకామవాన్ అనలేదు ఎందుకంటే కామన చేత కొత్త బలాన్ని వాడు అన్నారు అంతేకాని కామనలు లేనివాడు అన్నారు అంటే అభిప్రాయం ఏంటి కామన ఉంది అంటే అది మీ ఆనందాన్ని అది కొట్టేస్తుంది మీ ఆనందంలో కొంత మొక్కలు అది నరికవడం అలాగే ఆనందం నరికేస్తే آنند تو سمجھا آجا گیشم آنند متشورے شوتو ورجنو کا محرت ఎవడైతే శ్రోత్రుడు అవృజనుడు అకామహతుడు వాడు కూడా అని పురుషుగా పెట్టారు వాడు కూడా అంత అని పురుషుగా పెట్టారు కూడా అర్థం అంతకు ముందు చెప్పింది అక్కడికి వస్తుంది అంతకుముందు ఏం చెప్పారు ఆజాన దేవత ఆనందం చెప్పారు ఆజాన దేవత ఉంటుంది ఆనందం శ్రోత్రియుడు కూడా ఆనందాన్ని పొందుతారు అంటే ఇప్పుడు శ్రోత్రియుడికి ఏ ఆనందం వస్తుంది ఆజాన దేవతలతో కాబట్టి చ అనే మాట అజాన దేవతల ఆనందాన్ని పట్టుకొచ్చి పెడుతుంది అక్కడికి మళ్ళీ మంత్రం అథయేషం ఆజానదేవానామానందాక ప్రజాపతిలోక ఆనంద శ్రోత్రియ ఆవృజిన కామహత ఈ ఆజాన దేవతల ఆనందాన్ని వంద పెట్టుకుంటాయి ప్రజాపతి గారి ఆనందంతో సమానం ప్రతి ప్రజాపతి లోకంలో ఉండే వారి యొక్క ఆనందంతో సమానం అంటే వాళ్ళకే ఆనందమై ఆ వంద పెట్టుకునిస్తే వచ్చే ఆనందం వాళ్ళకి మాత్రమే కాదు ఇంకొకడు ఉన్నాడు వాడికి కూడా వస్తుంది వాడేవాడు శ్రోత్రియ ఔరుజిన అకామ అంటారు అథవేతం ప్రజాపతి లోక ఆనందా స ఏకో బ్రహ్మలోక ఆనంద విశ్వశ్రోత్రియ ఆదుర్జీలోక మహత ప్రజాతులోకం ఆనందం ఉంటుందో దాన్ని వంద పెట్టి చూపిస్తే బ్రహ్మలోకం అంటే బ్రహ్మదేవుడు లోకంగా ప్రజాతులోకం అంటేనే బ్రహ్మదేవుడు లోకం బ్రహ్మలోకం అంటే బ్రహ్మైవ లోక ప్రజాపతేహ లోక అని షష్ఠీతత్వం కర్మధారణ బ్రహ్మైవ లోక అంటే బ్రహ్మజ్ఞానం గలవాడికి ఆనందం ఉంటుందో అది ప్రజాపతి లోకంలో ఉండే ఆనందం ఏంటంటే వంద రెట్లు ఎక్కువ అక్కడికి గుణకారం అర్థమైనది భాష్యం తచ్చత గుణీకృత పరిమాణ ప్రజాపతి లోకే ఏక ఆనంద నిరాక్షరీరే అది అంటే బ్రహ్మలోకం ఉన్నదాన్నే ప్రజా ప్రజాపతి లోకము బ్రహ్మలోకము అంటే అంటే ప్రజాపతి లోకము బ్రహ్మలోకం నేను చెప్పినట్టుగా పరబ్రహ్మలోకం కాదు షష్ఠీతత్పురుషే షష్ఠీతత్పురుషే ఓకే మళ్ళీ మోడిఫికేషన్ షష్ఠీతత్పురుష ఎప్పుడైతే చేస్తారో ప్రజాపతికిను బ్రహ్మకి తేడా ఏమిటి బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు ఆయన లోకము ఇంకప్పుడు హిరణ్య గర్భుడు కంటే తక్కువ దేవలోకం కంటే ఎక్కువ ఎవడు విరాట్ అంటే దేహ ప్రధానంగా బ్రహ్మాండ శరీర ప్రధానంగా అయితే విరాట్టు బ్రహ్మాండ శరీరమునందు వ్యాపించి ఉన్న విజ్ఞాన శక్తి క్రియాశక్తి ప్రధానంగా చెప్తే హిరణ్య శరీర ప్రధానం వాడి యొక్క ఆనందం కంటే బుద్ధి ప్రధానం వాడి యొక్క ఆనందం ఎక్కువ పహిర్వాన్ ఆనందం కంటే ప్రొఫెసర్ ఆనందం ఎక్కువ అది అంచేతన ఆ మందలా వచ్చింది ఓకే సో చూడండి విరాట్ శరీరంలో ప్రజాపతి లోకము అంటే విరాట్ శరీరము విరాట్ యొక్క శరీరం అంటే బ్రహ్మాండాభిమాని యొక్క ఆనందము అది వంద పెట్టి ముగిస్తే వచ్చింది తథా తద్విజ్ఞానవాన్ శ్రోత్రియ అధీతవేదశ్చ ఆవుజిన ఇత్యాది పూర్వవత్ మన శ్రోత్రియుడు ఉన్నాడు ఆయనకి అభివృద్ధిలో అకామహతుడు పాపం లేదు కోరిక లేదు ఆ జ్ఞాతిని ఉపాసించే స్వభావం కూడా వీనికి ఉన్నది వేదం చదువుకున్నాడు కదా పేదమంటే మరి విరాట్ యొక్క ఉపాసన అంతర్గతంగా ఉంటుంది కాబట్టి ఆ విరాట్కి ఎంత ఆనందం ఉంటుందో ఈ శ్రోత్రియుడు ఆ విరాట్ని ఉపాసించే శ్రోత్రియుడు అవరుజునుడు అకామహతుడు అతనికి అంత ఆనందం ఉంటుంది దాన్ని మళ్ళీ మీకు హండ్రెడ్ పెట్టుకునించండి తచ్చతకు మీ కృత పరిమాణ ఏక ఆనంద బ్రహ్మలోకే హిరణ్యగర్భాత్మని బ్రహ్మలోకం అంటే హిరణ్యగర్భ స్వరూపం ఆత్మ అంటే స్వరూపం హిరణ్యగర్భ స్వరూపమునందు అంటే సమష్టి బుద్ధి అభిమాని అయిన హిరణ్యగర్భి సమష్టి యూనివర్సల్ ఇంటెలిజెన్స్ యొక్క అభిమాని అయిన హిరణ్యగర్భుడు అంటే యూనివర్సల్ ఇంటెలిజెంట్ బీయింగ్ ఆయన యొక్క ఆనందము ఈ విరాట్ యొక్క ఆనందానికి వంద రెట్లు ఉంటుంది ఆయనకే కాదు ఈ శ్రోత్రుడికి కూడా ఆనందం ఇత్యాది పూర్వవత్ ఇంతవరకు గణితం వచ్చింది ఈ పైన ఇంకా ఆత్మజ్ఞాని యొక్క ఆనందాన్ని చెప్తున్నారు చెప్పే ముందు గణితం ఆగిపోతుంది అవతారిక అత పరం గణిత నివృత్తి ఇంటి గణితం లేదు వెనక్కిపోయింది గణితం ఏష పరమ ఆనందుక్త చెప్పబోతున్నారు అథైష ఏష అథైష ఏవ ఆనంద అని చెప్పబోతున్నారు ఏష పరమానంద అని కదా ఏవా తీసి పెట్టండి ఇది పరమానందము అది గణితం లేని ఆనందము ఈ ఆనందము బ్రహ్మానందము ఇది ఈ పైన చెప్పిన ఆనందములన్నిటికంటే కూడా సర్వోత్తమైనది జనితం లేదు కాబట్టి అది ఇంత అని చెప్పట్లేదు కానీ చెప్పే మాట ఏమిటంటే ఆ పరమానందము దాన్ని ఆత్మానందము బ్రహ్మానందము అని అంటారు దాని యొక్క అంశములే ఇంతవరకు చెప్పిన ఆనందాలన్నీ కూడా హిరణ్య విరాట్ ఆనందము దేవానందము ఇవన్నీ కూడా దాని అంశములే ఎస్య పరమానందస్య బ్రహ్మ బ్రహ్మలోకాద్యానందా మాత్రా పురుష సముద్రానికి తుంపరలు ఎలాగో ఉదీత సముద్రం విపురుష అంటే తుంపరలు బుడగలు అయితే నురగలు తుంపరలు సముద్రానికి తుంపరల ఎటులను ఆ ఆత్మానందము యొక్క ముక్కలు అంశలు ఇవన్నీ కూడా బ్రహ్మ ఈ హిరణ్య గర్భానందము విరాటానందము ఇవన్నీ కూడా ఆత్మానందం యొక్క చిన్న చిన్న అంశాలు మాత్రమే ఏం శతగుణోత్తర వృద్ధుకేతా ఆనందా ఎత్ర ఏకతాం చూడండి వంద రెట్లు మీరు మల్టిప్లై చేసుకుంటూ వస్తున్నారు ఆనందాలు మనిషి ఆనందము వంద రెట్లు గంధర్వానందము ఇలాంటి ఆనందాలన్నీ కూడా ఆ ఆత్మానందంలో లీనమైపోతాయి దాంతో కలిసిపోతాయి గుణకారం ఉండదు దాంతో భాగమైపోతాయి అటువంటి ఆనందం ఎస్ శ్రోత్రియ ప్రత్యక్ష ఈ పరమానందము దాన్ని పరమానందము అంటున్నారు దాన్ని ఆత్మానందము అని కూడా అంటారు కానీ బ్రహ్మానందము అని కూడా అంటారు ఈ బ్రహ్మానందము ఆ శ్రోత్రియులు అన్నాడు చూడండి అభిజిన అకామహత అంటే ఏంటి మీరు ఆత్మస్వరూపాన్ని శ్రవణమలన ధ్యాసనాలు చేసుకుంటూ పాపకర్మలను పూర్తిగా దూరం పెట్టి నిత్యకర్మానుష్ఠానం మాత్రమే చేసుకుంటూ నిష్కామంగా పెరిగినట్లయితే మీ ఆనందం ముందు బ్రహ్మదేవుడి ఆనందం కూడా తక్కువ اتماشن برم لوک سمراٹوا సో ఇది ఏ పరమానందము భాష్యం సంప్రసాద లక్షణ పరమానంద దీనికి పరమానందము ఇది అత్యుత్తమమైన ఆనందము దీనికి సంప్రసాదము అని పేరు సంప్రసాదము అంటే నిద్రలో అహంకార మమకారాలు విలీనమైనప్పుడు కలిగే ఆనందం అయితే ఇద్దరు అందరికీ సమానంగా ఉంటుంది కానీ అలా వచ్చి ఇలా పోతుంది స్థిరం కాదు కానీ ఇది స్థిరము అంటే అర్థమేంటి మీరు నిద్రను జాగ్రత్త అవస్థలో ఇమిటేట్ చేయగలగాలి నిద్రలో మీకు ధనాసక్తి ఉందా లేదు భోగాసక్తి ఉందా లేదు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు అనే భేదాలు ఉన్నాయా లేవు ఈ విధంగా నిద్రలో ఏ ఏ దోషాలైతే లేవో అవన్నీ కూడా జాగ్రత్త అవస్థలో కూడా లేకున్నట్లయితే ఆ పరమానందము మీకే తత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యశృణోతి సో ఆత్మజ్ఞానం ముందు సర్వము ఆత్మయే వాడు సర్వాత్మభావంలో ఉంటాడు మనం సర్వాత్మభావాన్ని విస్తారంగా చూసినాము అది ఎలా ఉంటుందంటే వినేది ఇతరము కాదు చూసేది ఇతరము కాదు సర్వము ఆత్మయే అతో భూమా అందు దాని ఎందు భేదము లేదు కనుకనే అది అనంతము భూమ భూమత్వాదమృత అది అనంతము కనుకనే అమృతము ఇమ్మోస్టల్ ఇతరేతరీత ఇతరములన్నీ అంటే నిరంజనానందము విరాడానందము తర్వాత దేవానందము ఇవన్నీ ఆనందములు కూడా అమృతములు కాదు అది మోర్టల్ ఎంతో కొంతకాలానికి పోతాయి ఇది మాత్రం మోర్టల్ అత్ర శ్రోత్రియత్వాజినత్వే తుల్యే ఇప్పుడు ఒక ప్రశ్న అజానజాన దేవతల ఆనందము ఎంతో శ్రోత్రియ అవృజిన అకామహతుని ఆనందము అంతా చెప్పారు ప్రజాపతి ఆనందము ఎంతో శ్రోత్రియ అభివృద్ధిన అకామహతుని ఆనందం అంత చెప్పారు అయితే ఇప్పుడు ముందు చెప్పిన శ్రోత్రియుడు తరువాత చెప్పిన శ్రోత్రుడు ఒకటి అవ్వడం ఎందుకంటే దేవత ఆనందంతో ఈక్వల్ ఆనందం గల శ్రోత్రియుడు ప్రజాపతి ఆనందంతో ఈక్వల్ ఆనందం గల శ్రోత్రులు ఒకటో అవుతారు హండ్రెడ్ డిఫరెన్స్ ఉన్నాయి ఆజాన దేవతల ఆనందం శ్రోత్రియ వన్ యొక్క ఆనందం అండి హండ్రెడ్ పెట్టి మల్టిప్లై చేయండి ప్రజాపతి ఆనందం వచ్చింది that is the equal to ఆనందం ఆఫ్ శ్రోత్రియ టూ శ్రోత్రియ వన్ యొక్క ఆనందము శ్రోత్రియ టూ యొక్క ఆనందము సేమ్ కాదుగా హండ్రెడ్ డిఫరెన్స్ ఉందిగా ప్రజాపతి ఆనందం కంటే హండ్రెడ్ మల్టిప్లై చేస్తే హిరణ్ కూడా ఆనందం వచ్చింది అక్కడ కూడా మళ్ళీ శ్రోత్రియ ఉన్నాడు మళ్ళీ శ్రోత్రియ త్రీ అనాలి ఎందుకని శ్రోత్రియ టూ యొక్క ఆనందము ఈ శ్రోత్రియుడు ఆనందం సేమ్ కాదు ఎందుకంటే హండ్రెడ్ డిఫరెన్స్ ఉంది కదా కాబట్టి శ్రోత్రియ వన్ యొక్క ఆనందము కంటే శ్రోత్రియ టూ ఆనందము హండ్రెడ్ రెట్లు శ్రోత్రియ టూ యొక్క ఆనందము కంటే శ్రోత్రియ త్రీ యొక్క ఆనందము వంద రెట్లు ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది సరే అజాన దేవతల కంటే ప్రజాపతి గొప్ప ప్రజాపతి కంటే విరాట్ గొప్ప విరాట్ కంటే హిరణ్య గర్భుడు గొప్ప కాబట్టి ఆ వంద తేడా తెలుస్తూనే ఉంది ఇక్కడ ఎక్కడ చెప్తున్నారు దీంట్లో మూడు విశేషణాలు ఉన్నాయి చిన్నోత్రేహ అభిరుజీన అకామహత అనే విశేషణాలు ఉన్నాయి అకామహతత్వకృతో విశేష ఆనందశతగుణవృద్ధి హేతు ఇప్పుడు శ్రోత్రియ వన్ ఇది శ్రోత్రియ అండ్ అభిరుజీన శ్రోత్రియ టూ ఇది శ్రోత్రియ అండ్ అభిరుజీన دن وٹ اٹ دورت ٹو گاٹ ہڈرڈ ٹائم اٹھے شوتری آن کنوتیا ٹو لوتری تیڑ لوگ آبرجنگ تیڑ لوگ اکامہ تیڑے شوتری ون کیونکہ سر کام ہونا آجام دوت آنند آجاپتی گا آنند من کو سونے آنے فیلی کبھی آئن کی کچھ کامن ہو پہ شاپ کامن ہو جائے شوتری آ پہ شات کامن کو شوتری یوک آنند شوتری ون یوک آنند بتا وہ شوتری ٹو کی تی پام ہونے شوتری تی کی آرس میری ہنڈرڈ کچھ کبھی శ్రోత్రియ అవృజిన కామహత అనేది సమానంగా ఉన్నప్పటికీ శ్రోత్రియ అవృజిన అనేది సమానము అకామహతత్వంలో మాత్రం విశేషము తేడా ఉన్నది అంటే the more desireless you are the status is higher ultimately totally desireless అయినప్పుడు వాడు బ్రహ్మానందంగా ఉంటాడు ఎందుకంటే లో కూడా కొంచెం ఓపిక పట్టండి అవగొట్టేద్దామని కూడా ఇవాళ కొంచెం లేట్గా వెళ్తున్నాయి సో సెకండ్ షో సినిమాకి వెళ్ళే ఉన్నాను సో ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే డిజైర్లెస్ డిజైర్లెస్ లో కూడా డిజైర్స్ లో కూడా చిన్న విశేషాలు ఉంటాయి మాకు ఏ కోరికలు లేవండి అని మనం అనుకుంటాం కానీ సమ్ ఎక్స్పెక్టేషన్ చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కోరిక ఉండదు ఎక్స్పెక్టేషన్ అపేక్ష ఉంటుంది ఏ కోరికలు లేవండి భార్య చెప్పిన మాట ఉంటే చాలు మరి అది కోరిక కాదు ఏ కోరికలు లేవండి కొడుకు కోడలు హ్యాపీగా కాపాడని చేస్తే చాలండి అంటాడు ఏదో కోరిక అది కోరిక కాదని వీడు అనుకుంటాడు ఎక్స్పెక్టేషన్ యాంటిసిపేషన్ యాంటిసిపేషన్ అంతేకాదండి interest in the world things కూడా కోరికే لینک گروہ سم لگتی ہے اگر ایک ساتھ آنند అర్థాదభిహితాన్ని ఈ వాక్యాలు చూస్తే మనకు ఒక విషయం స్పష్టమవుతుంది మీరు శ్రోత్రుడు అభిరుజునుడు అకామహతుడుగా ఉంటే మీకు ఆజ్ఞాన దేవతల ఆనందం సొంతమైపోతుంది అకామహతత్వంలోనే ఇంకొక లెవెల్ పైకి వెళ్ళి మీరు శ్రోత్రుడు అభిరుజునుడిగా ఉంటే అకామహతుడుగా ఉంటే మీకు ప్రజాపతి ఆనందం వచ్చేస్తుంది శ్రోత్రుడు అభిరుజునుడు అకామహతుడుగా ఉంటే మీకు హిరణ్య గర్భుడు ఆనందం వచ్చేస్తుంది అనే విషయం మనకి చెప్పకనే చెప్పినట్లయినది అర్థాదభిహితాన్ని ఆ చకారం చేత ఇది చెప్పినట్లే అయినది ఎలా ఎలా చెప్పినట్లు తెలుసునండి కర్మ చేస్తే స్వర్గం వస్తుంది అని ఎలా అది ఎలాంటి విధివాక్యమో అగ్నిస్వామం చేస్తే స్వర్గం వస్తుంది అని చెప్పిన అని చెప్పిన దానికి ఎంత ఖచ్చితమైన ఫలాన్ని ఇచ్చే శక్తి కలదో ఆ విధికి అలాగే మీరు శ్రోత్రియ అభివృద్ధిన అకామహతులుగా ఉన్నట్లయితే మీకు దేవతల ఆనందం మీ స్వంతం అవుతుంది ఆ అకామహతత్వంలోనే కొంచెం పరిస్థాయికి మీరు వెళ్ళినట్లయితే అలా వెళ్తూ ఉంటే ఆఖరికి హిరణ్య గర్భున ఆనందం కూడా మీకు స్వంతమైపోతుంది అని వేరే వాక్యాలు లేకున్నా అర్థాత్తు చెప్పినట్లే అయినది తత్ర శ్రోత్రియత్వామృజినత్వ కర్మణి అధర భూమిష్వపి సమానే ఇది నప్తరానంద ప్రాప్తి సాధనే అభ్యుపేయతే మీకు శంకర భాష పూర్తవదు అలా చదువుకుంటూ వస్తూ నిష్కాపం ఉండదు దాన్ని శతపాతాలు ప్రజలు తీసుకుంటూ వస్తుంది అది అవడం ఏముంటుంది సో ఆ కామహతులోని చెప్పడం అయింది కదా అవలేదు ఇంకా ఉందట అది కూడా చెప్పాను కదా ఇంకా అవలేదు ఇంకా ఉంది అక్కడ అడ్డుపడింది కూడా ఏదో ఇబ్బందికరంగా చెప్తున్నాను ఆయన అంటే మూడు విశేషణాలు ఉన్నాయి శ్రోత్రియత్వ మూడు విశేషణాలు శ్రోత్రియత్వ అనుదినత్వ అకామహతత్వ ఈ మూడింటిలో రెండు అంటే శ్రోత్రియత్వ శ్రోత్రియత్వ సౌజన్యత్వములు ఇవి పాయింట్ పాయింట్లో జగన్ చెప్పిందే ఇప్పుడు శ్రోత్రియత్వ అభివృద్ధినత్వ అకామహతత్వ అనే అనే మూడు పదాలు అనేది ఎన్ని ఎన్ని లెవెల్స్ లో వచ్చింది ఆజాన దేవ ప్రజాపతి లోక బ్రహ్మలోక మూడు చోట్ల వచ్చింది కదా ఈ మూడు చోట్ల శ్రోత్రియత్వ అభివృద్ధినత్వం మూడు లెవెల్స్ లోనూ సమానమే అకామహతత్వంలోనే మీకు హండ్రెడ్ మల్టిప్లికేషన్ వస్తాం అదే అంటున్నారు సో శ్రోత్రుడై ఉండుట పాపాచరణము లేకుండా విహిత కర్మలను చేయుట అనే రెండు లక్షణములు అజానదేవ పర్యాయమునకు వెనుకొనున్న భూమికల ఎందు కూడా సమానములే సో కావుననే తరువాతి భూమికల ఎందరి ఉత్కృష్టములు ఆనందములు పొందుటకు ఆ రెండు అసాధారణములు సాధనములుగా స్వీకరింపబడము ఓకే అది ఇప్పుడు మీరు ఒకటి గమనించండి శ్రోత్రియత్వ అనురుజీనత్వ అకా అకామహతుడు ఎవడైతే ఉంటాడో వాడికి దేవతల యొక్క ఆనందం వాడికి లభిస్తుంది అంటే అర్థం ఏమిటి వాడు శ్రోత్రియుడు అభిరుజీనుడు అకామహతుడు అయితే దేవతల ఆనందం వచ్చింది అంటే అంత కింద ఇంకొంచెం కిందకి వెళ్ళండి కర్మదేవతలకి వెళ్ళండి కర్మదేవతల ఆనందం కంటే దేవతల ఆనందం హండ్రెడ్ ఎక్కువ ఏమండి హండ్రెడ్ రెట్లు ఎక్కువ అక్కడ ఈ శ్రోత్రి నుండి పెట్టాల్సి వస్తే ఎలా పెట్టాల్సి ఉంటుంది అకామహత అనేది తీసేసి పెట్టాలి ఎందుకంటే అకామహతుడైతే మాత్రమే వాడు ఆజానదేవ ఆనందానికి అర్హుడవుతాడు అక్కడ చెప్పారు అకామహత కేవల శ్రోత్రియ అవృదులుడుగా ఉండిపోతే వాడికి ఆజానదేవతల కింది లెవెల్లో ఉండే ఆనందాలు దొరుకుతాయి కానీ ఆజానదేవ ఉండే ఆనందం వీడికి ఇక్కడ వంశ లోపల ఉండగా రావాలంటే మాత్రం అకామహత విశేషణాన్ని వేయాలి ఒకడున్నాడు కేవల శ్రోత్రియుడు అభివృద్ధియుడు వాడికి ఏ ఆనందాలు వస్తాయని చెప్పండి వాడికి ఆనందం వస్తుంది గంధర్ పితృ ఆనందం వస్తుంది ఆనందం వస్తుంది కర్మదేవానందం వస్తుంది అజానదేవానందం కాదు ఎందుకని వాడికి ఇంకా ఏవో కొన్ని కోరికలు ఉన్నాయి కాబట్టి మరి అజాన దేవానందం ఎవరికి వస్తుంది శ్రోత్రియుడు అభివృద్ధినుడై ఉండే అకామహతుడైతే వస్తుంది మరి ప్రజాపతి లోకానందం ఎవరికి వస్తుంది శ్రోత్రియ అభిరుచులుడై ఉండే అకామహతుడై మరి అకామహతుడు అంటే ఎటువంటి అకామహతుడు ఈ ఫస్ట్ అకామహతుడు ఆచారదేవానందం సమానంగా ఉన్న అకామహతుడు కంటే గొప్ప అకామహతుడు అవ్వాలి అకామహతుడు అంటే వైరాగ్యం కామనలు లేకున్నాడంటే వైరాగ్యం అంటే వైరాగ్యం తక్కువైతే వాడు శ్రోత్రియుడు అవరుజులుడే అయినా ఆచారదేవతల కంటే కింద లెవెల్స్లోనే ఉండిపోతాడు వైరాగ్యం కనుక పెరిగితే శ్రోత్రియ అభిరుజునత్వంతో పాటుగా వాడు అజాన దేవతల ఆనందంలో పడతారు వచ్చే మనుషులుగా ఉంటున్నాయి ఇంకొంచెం వైరాగ్యం పెరిగితే ప్రజాపతి ఆనందంలో పడిపోతాడు వైరాగ్యం పెరిగి కొద్ది హిరణ్య గర్భానందంలో పడతాడు వైరాగ్యం బాగా చేయలేకపోతే వాడు బ్రహ్మానందంలో పడుతుంది తెలిసిందండి ఈ మంత్రాలను ఇలా వ్యాఖ్యానం చేయొచ్చని మీకు మంత్రం చూస్తే అసలు అనిపిస్తుందా శంకర భాష్యం యొక్క మహిమను అత్యద్భుతంగా ప్రకటించే ప్రకటన దీన్ని కొంచెం నేను హడావిడిగా చెప్పాల్సి వచ్చింది but still me have covered మీరు తెలుగు పుస్తకం తీసుకుని చదవండి రెండు మూడు సార్లు చదవాలి ఒకసారి చదివితే మీకు దొరకదు పాఠం చెప్పిన మీకు టూ త్రీ టైమ్స్ చదవండి అంటే ఆయన శ్రోత్రియ అభివృద్ధిని అకామహత అన్నది ఏడెనిమిది పర్యాయాలు ఉంటే నాలుగైదు ఆరేడుల్లోనే ఉండదు ఒకటి రెండు మూడు నాలుగులో లేదా ఐదు ఆరేడుల్లో వచ్చింది ఎందువల్ల అని ఆ వివరాలన్నీ చాలా బాగా చెప్పారు సో తత్ర శ్రోత్రియత్వ లక్షణే కర్మని కర్మ అంటే లక్షణం అని అర్థం ఈ రెండు లక్షణాలు శ్రోత్రియుడిగా బతకడం అభిరుజుడిగా పాపం లేకుండా ఉండడం ఇవి అధర భూమిష్పతి సమానే అవి ఆజాన దేవాలయం క్రింద భూమికలలో కూడా అవి సమానమే అక్కడ కూడా ఉంటాయి కానీ ఈ ఆజాన దేవత్వారంలో అదనంగా ఒకటి ఉంటాయి నా ఉత్తరానంద ప్రాప్తి సాధనే అభ్యుపేయతే అంటే శ్రోత్రియత్వము అభిజినత్వము నాకున్నాయి ఆయాత దేవతల యొక్క ఆనందం ఉత్తరానందం ఆ హయ్యర్ ఆనందం నాకు వస్తుంది కాదు శ్రోత్రియత్వ ఆయాన దేవానందాన్ని సంపాదించి పెట్టడంలో సమర్థములు కావు అంత చెత్త వాటికి పనికొస్తాయి అకామహతత్వంతో వైరాగ్య తారతమ్యోపత్తే ఉత్తరోత్తర భూమ్యానంద ప్రాప్తి సాధనం శవగమ్యతే శ్రోత్రియుడు అభిరుజునుడికి క్రింది ఆనందాలన్నీ వచ్చి ఆజానదేవానందం రాకపోవడానికి కారణం ఏమిటి అంటే అకామహతత్వమైన చేసిన వాడికి లేకపోయింది అదే శ్రోత్రియుడు అభిరుజునుడు అకామహతుడు కూడా అయినట్లయితే తక్కువని వాడికి ఆజానదేవానందం వాడికి లభిస్తుంది కాబట్టి ఈ అకామహతత్వం అంటే వైరాగ్యమే ఈ వైరాగ్యంలో ఉండే తారతమ్యాలను బట్టి కేవల శ్రోత్రియ అవృజీనులకు ఆజానదేవానందం కంటే తక్కువ ఆనందమే లభిస్తుంది అకామహతత్వం యొక్క మహిమని బట్టి శ్రోత్రియ అవృజనుడు ఆజానదేవానందంలో పడ్డాడు అదే అకామహతత్వంలో ఇంకా గొప్ప లెవెల్స్కి వెళ్తూ ఉంటే ఆ పై ఆనందాల్లోకి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఓకే అకామ ఉత్తరోత్తర భూమ్యానంద ప్రాప్తి సాధనకి అవగమ్యతే సేష పరమ ఆనంద వితృష్ణశ్రోత్రియ ప్రత్యక్ష అధిగత అకామహతత్వం బిగినైంది ఆచారదేవానంద దగ్గర అది అలాగే అంతకంతకి తారతం తరాతమ పై పై పై పోతుంటే అల్టిమేట్గా వితృష్ణ అంటే నో డిజైర్ ఆయన శ్రోత్రియుడు అంటే శ్రవణమైన విద్యాసన సంపన్నుడు నో డిజైర్ ఇంకా అభివృద్ధియుడు అని అక్కర్లేదు ఎందుకంటే డిజైర్ లేకపోతే విజయం ఉండదు విజయం ఉంటే పాపం డిజైరే లేకపోతే పాపం ఉండదు అసలు డిజైర్ అబ్సల్యూట్లీ అబ్సెంట్ అనుకోండి పాపం గురించి చెప్పక్కర్లేదు కాబట్టి వితృష్ణ శ్రోత్రియ అంటే చాలు కృష్ణ సుతరాములేని శ్రోత్రియుడు ఆయన అభివృద్ధిడు అని నేను అనక్కర్లేదు ఆయనకి ప్రత్యక్షం ప్రత్యక్షం అంటే ఏమిటో తెలుసునండి ఆయనకి అరచేతి ఎందు ఉసిరికబడే ఆయన అనుభవ సిద్ధము ఏమిటి ఆ పరమానందము కాబట్టి బ్రహ్మదేవుడికి లేని ఆనందము ఈ అకామహతునకు ఇప్పుడు ఇక్కడ మనుష్య లోకంలో ఆయనకి ప్రత్యక్షంగా అనుభవానికి వస్తూ ఉంటుంది تب چلیہسپی نوتا پچھلے گمنی یمس لوکے مہتم کشنا گرسشی کلا ఇది ఈ లోకంలో కామ అంటే భోగ్యములు ఆ భోగ్యముల నుండి లభించే సుఖం ఏదైతే ఉందో అది ఇంతేకాకుండా దేవలోకానికి పోతే చాలా గొప్ప సుఖం ఉన్నది దివ్యం దేవలోకంలో ఉండే గొప్ప సుఖము ఈ రెండు కలిపి కూడా డిజైర్లెస్నెస్ తృష్ణాక్షర సుఖం డిజైర్లెస్నెస్ నుంచి పుట్టే ఆనందం ఏది కలదో దాంట్లో పదహారో వంతు కూడా ఈ రెండు కలిపి కూడా ఆవదు అని రవివ్యాస మహర్షి మహాభారతంలో చెప్పాడు శాంతి పర్వంలో అయ్యి ఉంటుంది ఏకం బ్రహ్మలోక ఇక్కడ బ్రహ్మలోక శబ్దానికి బ్రహ్మైవలోక అని అర్థం అది సంగ్రహంలో కాలేదు హే సమ్రాట్ ఇదియే బ్రహ్మలోకము అంటే ఆత్మలోకము బ్రహ్మైవ ఆత్మ ఆత్మైవ مہاراج اجنوترنا سا اہم منشتے سہ دا سہوی سو یہدی یاج مہراو ابو جنک مہاراج ستپے پی مہا مہا నీవు చాలా గొప్ప జ్ఞానాన్ని నాకు బోధించావు నేను కృతార్థులనైనాను నీకు వేయి గోవులను ఇస్తున్నాను వేయి గోవులు ఇస్తానని మాట నీకు వేయి గోవులు ఇచ్చేస్తున్నాను ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్య